అదే ఓ పని చేద్దాం ఇంకా క్లాసు పెట్టబోతున్నాను మయి మేధాం చెప్దాము ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞేజో దాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో రాజో దాతు అలా చెప్పాలి సుస్వరంగా ఎందుకంటే ఘనపాఠి గారు ఉన్నారు ఏదైనా పుల్లస్వరం చెప్తే ముక్కు పట్టుకుంటారు మనం ఆయన లేనప్పుడు మనం ఎలా చెప్పినా ఆయన ఉన్నప్పుడు కరెక్ట్గా ఇస్తారు ఘన ఘనలో పెద్ద విశేషం ఏం లేదు కేవలము అది వేద మంత్రములను పరిరక్షించుటకు ఉపయోగపడుతుంది అని చెప్పాల్సి ఉంటుంది అదొకటి అలా చెప్పవచ్చు పూర్వం వాళ్ళు క్రమంతో సంతోషపడేవారు మా నాయనగారు క్రమం క్రమాంతం ఉంటే సరిపడుతుంది ఘన అక్కర్లేదని అంటూ ఉండేవారు ఎందుకంటే ఘనలో పదముల క్రమము విపర్యంగా వస్తుంది తలకిందులు అవుతూ ఉంటుంది పదం ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదని గణానాంత్వా అనాలి కానీ వా గణానా అని అనరాదు అని ఆయన పట్టుదల కాదు మరి వేదాన్ని రక్షించాలి కదా అంటే క్రమం రక్షించింది కదా పదక్రమములు రక్షణ కొరకే ఉద్దేశించబడింది రక్షణ కొరకు ఆచార్యత్వము కొరకు పదక్రమాలు కానివాడు మంత్రం చెప్పడం ప్రారంభిస్తే దాన్ని ఆపి ఎక్కడైనా బ్రేక్ చేసినప్పుడు సుస్వరం పోతుంది మళ్ళీ అపస్వరం వస్తుంది పదక్రమములు తెలిసిన వాడికి మాత్రమే సంధి విచ్ఛేదం చేసినప్పుడు సంధి దోషం లేకుండా చెప్పడము స్వర దోషం లేకుండా చెప్పడము రెండు ఉంటాయి అందుగురించి క్రమ పదము క్రమము అవి రక్షిస్తాయి వేదాన్ని ఆచార్యత్వాన్ని కూడా వీడికి అనుగ్రహిస్తాయి అంతకు మించి ఘన అనవస్థ జట ఘన జట అంటే రెండేసి పదాలు తీసుకుని ముందుకి వెనక్కి చెప్పడం ముందుకు చెప్పడం వరకు పర్వాలేదు వెనక్కి చెప్పడంలో సమస్య ఘన అయితే మూడు పదాలు తీసుకుని ముందుకు వెనక్కి చెప్పడం దీన్ని కొంతమంది అంగీకరించేవారు కాదు కానీ ఘనపక్షులు తయారవుతూ ఉంటారు ఘనాన్ని ఘనని ఎవరు ఎంజాయ్ చేయగలుగుతారంటే ఇప్పుడు ఆయన ఘనపాఠం చెప్పారనుకోండి మీరు ఇంకా ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత మీకు కూడా ఏమీ అర్థం కాదు కానీ మంత్రం తెలుసున్నవాడు ఎంజాయ్ చేయాలి ఆ మంత్రం వచ్చిన వాడికి ఘన చాలా మధురంగా అనిపిస్తుంది అంటే ఆ పదం నెక్స్ట్ పదాన్ని ఎలా కలుపుకొస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఆ సంధులు ఎలా చేస్తున్నారు ఛాలెంజింగ్ గా ఉంటుంది నెక్స్ట్ పదాన్ని మరిచిపోకుండా గుర్తుపట్టుకుని గుర్తుపెట్టి దాన్ని కలుపుతో కలుపుతూ ఉండడం స్వరాన్ని మెయింటైన్ చేయటం వేస్టర్నల్ అని విధులు పెట్టకుండా పట్టుకుంటూ ఉండటం ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఇది అది ఒక ఛాలెంజ్గా దానికి విలువే తప్ప మనిషి బుద్ధికి ఉచ్చారణ సామర్థ్యానికి ఒక సవాలు ఆ రకంగా దానికి విలువ ఉన్నది తప్ప అంతకుమించి పురుషార్థంలో దానికి విలువ లేదు అని విద్వాంసుల యొక్క అదొక గేమ్ అనమాట తబలా లాంటి తబలా కూడా ఒక గేమే కదా అని ఒక అభిప్రాయం అయితే ఘనపాఠీలు పాపం చాలా కష్టపడి దాన్ని ఇస్తారు వారిని మనం రెస్పెక్ట్ చేయాలి తప్పిస్తే దాన్ని పూర్తిగా కొట్టిపారేయవద్దు అని ఒక అభిప్రాయం ఒకటి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం ఎస్య నిశ్వసితం వేద యోగేదేభ్యోఖిలం జగన్ నిర్మేకమం వందే విద్యాతీర్థమహేశ్వరం ఈయన పేరు శ్రవణ కుమార్ క్లాస్కి వస్తున్నాయి is a physician practicing physician ఎవరైనా ఏదైనా అనారోగ్యం వచ్చి చేయి చూపించుకోవాలంటే కింద ఉన్నారు చూడండి నిజంగా ప్రాక్టీసింగ్ ఫిజిషియన్ కాబట్టి please make note of it ఎప్పుడైనా ఎక్కడ కోరుకోవచ్చు అనుకోండి ఆయన దగ్గర మాట్లాడి ఆయన మందు రాసిస్తే కింద కొనుక్కుని వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు డాక్టర్ దగ్గర పరిగెత్తక్కర్లేదు డాక్టరే పరిగెత్తుకుంటూ ముందుకు వస్తున్నారు ఆయన అనుభవజ్ఞుడైన ఫిజీషియన్ ఓకే ఆ విషయం మీకు అందరికీ తెలుసుకుంటే మంచిది చేద్దాం తస్మాన్ ముముక్షుభిర్నైవ మతిర్జీవేషవాదయో బ్రహ్మతత్వం చార్యం బుద్ధ్యతాం చ నేను ఆయన్ని అడిగాను మీ స్పెషాలిటీ ఏమిటండి అని అడిగాను జనరల్ మెడిసిన్ అని చెప్పారు ఇంపార్టెంట్ స్పెషాలిటీ కాబట్టి మీరు మోక్షమును కోరువారైనట్లయితే తస్మాత్ అంటే కాబట్టి మీరు మోక్షమును కోరువారైనట్లయితే నేను ఎప్పటికప్పుడు కొత్తగా చెప్తున్నట్టుగా చెప్తాను అది అలాంటి సబ్జెక్ట్ అది మీరు విన్న విషయమే జనులు మోక్షమును కోరరు జనులు భోగాలను కోరతారు ఇది ఎలాగంటే చెర్లపల్లి జైల్లో ఉంటారు వెయ్యి మంది ఉంటారు వాళ్ళు ఏం కోరుకుంటారంటే మనం జైలు నుంచి విముక్తులము కావాలి అని కోరుకోరు వాళ్ళు ఏం కోరుకుంటారంటే నేను వెళ్ళాను చెర్లపల్లి జైలు వాళ్ళతో మాట్లాడాను మాకు వారానికి ఒకసారి స్వీట్ పెడుతున్నారు రెండు సార్లు స్వీట్ పెట్టాలని కోరుకుంటారు అని వాళ్ళు కోరుతారు తర్వాత వాళ్ళకి కొంత మాంసాహారం తినే అలవాటు ఉంటుంది కదా మాకు వారంలో ఒక్కసారే చికెన్ పెడుతున్నారు రెండు సార్లు పెట్టాలి అది కోరిక అది వాళ్ళ కోరిక ఇలాంటి కోరికలు తర్వాత వేసవి కాలంలో మా సెల్లో ఫ్యాన్ పెట్టాలి అని కోరిక అలా కోరుతారే తప్ప మాకు ఈ జైలు జీవితం నుండి విముక్తి కావాలి కోరాలి సంసారంలో అలా ఉంటాం వాడు ఆ సంసారి సంసార బంధం నుంచి విముక్తిని కోరడం పైగా సంసార బంధంలోనే ఉండాలి అని కోరుకుంటాడు ప్రార్థనలు ఎట్లా ఉన్నాయంటే ఈమె నా భార్య నేను వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఈమె నాకు మళ్ళీ అక్కడ నాకు ఈమె తోడుకుండాలి అని వీడు కోరుకుంటాడు ఆమె కూడా అలా కోరుకోవచ్చు డిఫరెంట్ గా కూడా కోరుకోవచ్చు ఎవరిలో <laughs> ఎందుకంటే ఇవి ఈ జన్మలో వీడితో పడ్డది చాలు అని అనుకుని అప్పుడు అనుకోవచ్చు కదా ఏముంది ఇంకా మళ్ళీ జన్మ కూడా వీడేనా అని పాపం వాళ్ళు అనుకుంటే తప్పేమీ లేదు వాళ్ళకి ఆ రకమైన మానసికమైన ఖేదం కలిగిన సందర్భంలో చాలే వీడితోటి తీయాలి ఈ జన్మగా తపస్సరైంది మళ్ళీ మళ్ళీ జన్మ మళ్ళీ అని అనుకోవచ్చు కానీ వీడు అలా కోరుకుంటాడు ప్రార్థనలు అలా ఉన్నాయి వైకుంఠానికి వెళ్తే వీడు ముందు వెళ్ళినట్లయితే ఆవిడ తర్వాత వస్తుంది మీరు తుకారాం కథ విన్నారు కదా తుకారాం వెళ్ళిపోతాడు ఆవిడ మిస్ అయిపోతుంది ఆవిడ కూడా వెళ్ళిపోతామని అనుకుంటాడు అది కథ దాన్ని పురాణం ఉంటారు తుకారాం అభంగులకి దానికి సంబంధమే ఉండదు అలాంటి పురాణాలు కల్పించుకుంటారు తుకారం తీసుకెళ్ళడానికి విమానం వచ్చింది ఆవిడ గిన్నెలు తవ్వుకుంటుంది ఈ లోపల విమానం ఆగ కొని గిన్నెలు తవ్వుకుంటే ఆగచ్చు కదా ఏమీ ఇక్కడేమే మెస్ట్రాన్స్ ఎయిర్లైన్స్ లేకపోతే బ్రిటిష్ ఎయిర్వేస్ కాదు ఇది ఇది వైకుంఠానికి తీసుకెళ్లే విమానం కదా భక్తులను వైకుంఠానికి తీసుకెళ్లే విమానం భక్తులను విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ ఈ కథలకి ఏమీ లాజిక్ ఏమీ ఉండదు ఆవిడ గిన్నెలు తోముకోవడం మూలంగా ఆలస్యమయ్యి ఆవిడ మిస్ అయిపోయింది అంటే దాంట్లో స్త్రీల ఎడల ఈ పౌరాణికులకున్న దృష్టికోణం కూడా మనకు అవగతము ఆ మైండ్ మైండ్ సెట్ మీకు అర్థమైపోతుంది అంటే స్త్రీలు గిన్నెలు తోకుంటూ ఉంటారు అని అలాంటి మైండ్ ఫ్యూడలిస్టిక్ థింకింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది దాంట్లో కూడా మళ్ళీ యాంటై విమెన్హుడ్ ఫీలింగ్స్ ఉన్నాయి దాంట్లో వీడు తుకారం మిస్ అవ్వచ్చు కదా తుకారం మిస్ అవ్వదు ఆవిడే మిస్ అవుతుంది పురాణం ఎప్పుడు అలాగే ఉంటుంది సో ఆ విధంగా కాబట్టి ఆయన వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠంలో ఆమె కూడా అతని పక్కన చేరుతుంది ఏదో కొద్ది సంవత్సరాలు వస్తుందో అప్పుడు ఆయన వైకుంఠంలో ఆమెతో కలిసి ఆ శ్వేత సముద్రం యొక్క ఇసుక తిన్నెలపై బీచ్ పొద్దున ఇసుక తిన్నెలపై ఆమెతో కలిసి విశ్రాంతిగా విరమిస్తాడు ఆనందాన్ని అనుభవిస్తాడు అని వాడు సంసారంలో కూడా రిఫైన్మెంట్ కోరుకుంటాడు తప్ప బంధం నుండి విముక్తి ఇది ఆసక్తి దీని నుండి విముక్తి కావలేము అని అనుకోడు అసలు ఆలోచన ఉండదు సంసారంలో అలాగా ఉంటారు అంచేతనే ఈ సంసారం యొక్క మతం ఏదైతే ఉన్నదో వాళ్ళు చేసేటువంటి పూజలు వ్రతములు నిత్యాలు వాళ్ళ మత జీవనం అదంతా కూడా వాళ్ళు ఉన్నటువంటి సంసారం అనే బంధంలో ఆ జైలు లోపల మార్పులు చేసుకునేందుకు ఉద్దేశించినదే తప్ప జైలు నుంచి విముక్తి కొరకు ఉద్దేశించినది అనే కాదు ఎవరికి అక్కర్లేదు విముక్త freedom no that is not what they are looking for చేతనే ముముక్షత్వం అనేది నాలుగు క్వాలిఫికేషన్లలో ఒకటి నాలుగింటిలో ఉత్తమ స్థానంలో పెట్టారు దాన్ని ముందు వివేకము దాని నుండి వైరాగ్యము దాని నుండి సమాధి సంపత్తి ఆ తర్వాత ముముక్షుత్వం శమధమాది సంపత్తి గలవాడు మాత్రమే ముముక్షుత్వం అనే లక్షణమును పొందుట పొందుతారు ముముక్షుత్వము చాలా అరుదైన లక్షణం సాధన చతుష్టయంలో చాలా అరుదైన సాధనం ఎవరికి ముముక్షుత్వాన్ని ఇప్పుడు మీరు చూడండి అరవై డెబ్బై ఏళ్ళు ఉన్నవాడు ఈ సంసారం నుంచి బయటపడాలని అనుకోడు దాంట్లోనే కంటిన్యూ అవ్వాలని అనుకుంటాడు ఈవెన్ థియరిటికల్ ప్రిన్సిపల్ కూడా మోక్షాన్ని కోరదు వేదాంతం కేవలము మోక్షం కొరకు మాత్రమే ఉద్దేశించబడినది మోక్షుకి నీవు ముముక్షు అయినట్లయితే ఈశ్వర భేదముతో నిండిన వాదములు ఎన్నైతే ఉన్నాయో వాటిని వాటినన్నిటినీ కూడా నీవు పక్కన పెట్టాల్సి ఉంటుంది వాటి ఎందు బుద్ధిని ప్రవేశపెట్టము మతి నైవ కార్య అంటే జీవేశ్వరవాదము అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు వైష్ణవిజము శైవిజము శాక్తేయ లేకపోతే గాణాపత్య లేకపోతే సౌద ఇలా కొత్త కొత్త వస్తూ ఉన్నాయి సాయిబాబా అంటారు షిర్డి బాబా పుట్టపర్తి బాబా లేకపోతే ఇంకో బాబా ఉంటారు మనకి తెలుసున్న బాబాలు ఈ రెండు కొంచెం నార్త్కి వెళ్తే ఇంకా ఉంటారు బాబా ఎవరెవరో బాబాలు ఎవరినో సమ్టైమ్స్ ఈ బాబాలు డిప్రెషన్ లో ఉంటారు వాళ్ళకి డిప్రెషన్ మెడికేషన్ అవసరం నేను చదివాను అది చదవకముందే నేను ఇలాంటి కేసులు ఇంకో కొన్ని చూశాను డిప్రెషన్లో ఎందుకు డిప్రెషన్లో ఎందుకుంటారంటే వాళ్ళు ఒక దేవుడు అవతారంగా ఆరాధింపబడుతూ ఉంటారు అందరి చేతున్నాను కానీ సామాన్య మానవునికి ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళకు ఉంటాయి శారీరకమైన అనారోగ్యము మానసికమైన ఇబ్బందులు అన్నీ ఉంటాయి తర్వాత నువ్వే దేవుడు అని ఆరాధించే భక్తులు ఒకప్పుడు వాళ్ళు కలిగించే ఉపద్రవం ఇంత అంత కాదు దేవుడుగా ఆరాధించే భక్తులు ఉన్నారు చూసారా వాళ్ళు చాలా ఉపద్రవాన్ని కలిగిస్తారు అగరబత్తి వాళ్ళు వాడు ముక్కులో అనుకోండి ఉపద్రవం కాకపోతే కుంకుమ బొట్టు పెడతారు మోస్ట్ డేంజరస్ ప్రాక్టీస్ ఎందుకంటే కుంకుమ బొట్టు చాలా సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ కుంకుమ రెండు వేలతో ఎంత కుంకుమ వస్తుందో అంత కుంకుమ పైకి లాగి అది ఇక్కడ పెడతారు ఎంత కుంకుమ తీసుకుంటారు ఒక హండ్రెడ్ మిలిగ్రామ్ కుంకుమ వస్తుంది దాంట్లో ఒక ట్వంటీ మిలిగ్రామ్ కుంకుమ ఇక్కడ అతుక్కుంది మిగిలిన ఎయిటీ మిలిగ్రామ్ కుంకుమ ఇటువంటి చాలా జలగా పడుతుంది వీడి చొక్కా మీద పడుతుంది ముందు పక్క వాడు తెల్ల చొక్కా మీద పడుతుంది దాంట్లో కొన్ని కణములు కంట్లో పడతాయి తప్పనిసరిగా కంట్లో పడతాయి కంట్లో పడ్డది ఏమిటి పసుపును పసుపు కణము అండ్ దెన్ దానికి డై రంగు వేసిన పసుపు కణం పండు ఎంత లో తెలుసునండి అంచేతమే ఈ బొట్టు పెట్టి వాళ్ళని నేను హెచ్చరిక చేస్తాను ఎవరో మీరు అలా బొట్టు పెట్టేస్తున్నారు వాళ్ళని పెట్టుకోకుండా వాళ్ళ బొట్లు మీరెందుకు పెట్టేయడం ఒకప్పుడు భక్తులు చేసే ఉపద్రవం ఈ విధంగా ఊరికే ఫిజికల్ ఉపద్రవం ఇంతకంటే కూడా పెద్ద ఉపద్రవాలను సృష్టిస్తారు వాటితో సతమతమవుతూ ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు భక్తులు చేసే ఉపద్రవములు తట్టుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి అప్పుడు ఆ మహాత్ముడికి సోకాడు బాబాకి డిప్రెషన్ వస్తుంది అప్పుడు ఆయన ప్రోజాక్ ట్యాబ్లెట్ లేదు మన డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది గుట్టుటప్పుడు కాకుండా ప్రోజాక్ ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తే అది మనం కొంచెం వేసుకుంటే బాబా ఆయన కొంచెం ఆయన పంట మీద ఉన్నా కూడా పీస్ఫుల్ గా ఉండాలి కదా కాబట్టి ఈ జీవేశ భేదము జీవైశ్వర భేదముతో కూడిన కల్ట్స్ అండ్ సెక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని వైపు నీవు తల తిప్పి చూడమే వద్దు అసలు మీరెవరు కూడా కల్టిష్ అండ్ సెక్టేరియన్ అప్రోచ్ కి దూరంగా ఉండాలి ఏదైనా ఒక కల్ట్ పెట్టేటనుకోండి ఒక ఆయన అది మనకు అనవసరం ఒక సెక్ట్ పెట్టేటనుకోండి అది మనకు ఏదైనా ఒక జనరల్ గా శాస్త్రీయమైన విషయాన్ని చెప్తూ ఉంటే తప్పక మనం దాన్ని విని దాంట్లో మంచిని స్వీకరించాల్సి ఉంటుంది శాస్త్రంతో సంబంధం లేకుండా కానీ లేదా కొద్ది గొప్ప శాస్త్రంతో సంబంధం ఉన్నప్పటికీ వ్యక్తి చుట్టూ ఒక కల్చర్ టెండెన్సీ కనుక నిర్మాణం అవుతూ ఉన్న సందర్భాలలో మనం దాన్ని పూర్తిగా దూరం పెట్టాలి జీవేశవాదంలో ఉండే సమస్య ఈ కల్టిష్ టెండెన్సీలు uh, అవి కొన్ని చాలా మందికి ఆరంభం నుంచే కల్ట్గా ఆరంభమవుతాయి మరి గార్డెన్ అందరూ కూడా కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలిసి వీళ్ళు దుకాణం ఎవరి దుకాణం వాళ్ళు తెలుగు కూర్చుంటారు అన్నట్టుగా వీళ్ళు కల్టిస్ట్ గా ఎవరి సిస్టమ్స్ వాళ్ళు పెట్టుకుని ఉంటారు అన్ని కూడా కల్టిస్ట్ టెండెన్సీ ఉంటాయి పేరు చెప్తే బాగుండదు సమాజంలో అనేకం కల్టిస్ట్ టెండెన్సీస్ తోటి ప్రచారంలో ఉన్నాయి వాళ్ళు ఆరంభంలో మంచి విషయాలు చెప్పారు ఇప్పుడు యోగా యోగాభ్యాసం చేయడం ప్రాణాయామం చేయడం చాలా మంచిది కదా ఆరోగ్యానికి అలా ప్రారంభించి దాన్ని కల్చరల్ చెప్పవలసిన అవసరం ఏముంది యోగాను ప్రాణాయామం they're not cultish they are universal వైషుడు కల్టిష్ కల్టిష్ కావాల్సిందా అలాగే కపాలభాతి ఉందనుకోండి kapalbhati is very good exercise for the physical as well as mental well being ఎందుకంటే కపాలభాతిలో మొత్తం ఈ శ్వాసకోశం అంతా కూడా శ్వాస ప్రక్రియకి సంబంధించిన మెకానిజం అంతా కూడా చాలా క్లీన్ గా ఉంటుంది బ్రెయిన్ మంచిగా ఆక్సిజన్ అందుతుంది దాంతో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మానసికమైన వ్యత కలిగిన వాళ్ళందరికీ బ్రెయిన్ ఆక్సిజన్ తక్కువై వచ్చిన సమస్య దాంతో చాలా భాగం ఇంకైతే డిప్రెషన్ లో ఎవరైనా ఉన్నాడు అనుకోండి చక్కగా కపాల భర్తీ చేస్తే పోతుంది డిప్రెషన్ అది ఆక్సిజన్ తక్కువ వచ్చిన సమస్య ఎప్పుడో ఎయిర్ లో కూర్చుంటారు ఆక్సిజన్ సరిగ్గా ఉండదు బ్రెయిన్ ఆక్సిజన్ తగ్గుతుంది దాంతో వీడు ఏవేవో ప్రారంభం ప్రారంభమవుతాయి దాంతో వాడు డిప్రెషన్ వస్తుంది ఇప్పుడు మానస సరోవరం వెళ్ళి దేవతల బొమ్మలోని చూశారు చూశారు అదంతా బ్రెయిన్ ఆక్సిజన్ డిప్లేషన్ లో వచ్చినటువంటి వికారం అక్కడ హై ఆల్టిట్యూడ్ లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అందులో దాంట్లో వీళ్ళ బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది చాలా సత్యం అది దానికి వాళ్ళు ఏదో ఒక వ్యాఖ్యానం చేస్తారు ఏదో వ్యాఖ్యానం చేస్తారంటే మళ్ళీ ఎవరు దేవతలు దేవతలు కనపడ్డాక దేవతలు ఎందుకు కనపడతారు దేవతలు కనపడినటువంటి వీళ్ళ తలకాయ అదంతా బ్లాక్ అదంతా కూడా బ్రెయిన్ ఆక్సిజన్ తగ్గిపోయి వచ్చినటువంటి వికారం ఈ మాట నాకు నేను నేను అనుకోలేదు కొంచెం స్వామి చెప్పాను అదంతా కూడా ఆక్సిజన్ డిప్లేషన్ లో వచ్చిన సమస్యరా బాబు కాదు నిజమే కదా అని నేను ఆశ్చర్యపోయాను కాబట్టి ఈ జీవేశవాదములను బేసిస్ గా చేసుకుని వచ్చేటువంటి కరెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నాకు డిస్మిస్ కాబట్టి కపాల భాతి చేయమని చెప్పి దానికి కల్పిష్ టెండెన్సీ ఉంటుంది ఓం నమ శివాయ మీరు జపం చేసుకోండి దానికి మళ్ళీ కలిసేందుకు ఓం నమ శివాయ జపం చేసుకోవడానికి కలిసేందుకండి వైశుద్ధుడు ఓం నమో నారాయణాయ దానికి కలిసేందుకు ఇది నాట్ కల్చేషన్ ఇది యూనివర్సల్ కానీ వాళ్ళు కలిసి దాన్ని చుట్టూ పెడతారు పెట్టి జీవుడికి దేవుడికి భేదాన్ని సృష్టిస్తారు దాన్ని ప్రత్యేకం చేస్తారు దాంట్లో ఆయన గాడ్మెన్ గా ఉంటాడు ఆయన ఇంటర్మీడియరీగా ఉంటాడు ఈ లక్షణంలో కలిగిన సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఎన్నైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా మీరు డిస్మిస్ చేయవలసినది వాటిపై మనస్సు పెట్టనే ఉంటుంది మరైతే ఏం చేయాలి బ్రహ్మతత్వం విచార్యం అనుచ్ఛేదం చెప్తాము తస్మాత్ కాబట్టి ముముక్షుకి మోక్షమును కోరువాదిచే జీవేశవాదయో అది సప్తమి ద్వివచనం జీవ ఈశ్వర వాదముల ఎడల వాదముల ఎందు అంటే వాదముల ఎడల అది అర్థం మతి బుద్ధి కార్యా నైవ చేయబడనే రాదు కాబట్టి అటువంటి కల్టిష్ టెండెన్సీలో మీరు మనస్సుని ప్రవేశపెట్టవద్దు అసలు అటు చేసి మీరు వెళ్ళవద్దు మీరు మోక్షమును కోరువారైతే మరైతే ఏం చేయాలి కింటు కానైతే బ్రహ్మతత్వం పరమాత్మ యొక్క స్వరూపము విచార్యం విచారించబడవలము అంటే సంస్కృత్ లో ప్యాసివ్ వాయిస్ ఉంటాయి మామూలుగా తెలుగులో చెప్పుకోవాలంటే బ్రహ్మతత్వము లేక ఆత్మతత్వము విచారించవలము ఇప్పుడు బ్రహ్మ ఆత్మ ఆ మాటలనే వాటి స్పిరిట్ గట్టిగా పట్టుకోవాలి బ్రహ్మ అంటే ఏమిటి ఈ కనపడే జగత్తు యొక్క సత్యము ఇప్పుడు కూడా సత్యస్య సత్యం అని ఈ కనబడుతున్న దాని వాస్తవ వాస్తవమేమి ఇది ఎలాగంటే అంటే మరి కనబడిగా కనబడటాలతో తృప్తి పడ్డవాడు వాడు సంసారిగానే మిగిలిపోతాడు ఇప్పుడు మీకు ఆభరణములు అనేకము కనబడుతూ ఉంటాయి మామూలు దృష్టాంతమే కొత్తవి కాదు ఈ కనపడే ఆభరణములన్నీ యథార్థమా అని మీరు విచారణ చేయాలి నేను ఈ విచారాన్ని చాలా ఎర్లీ ఇన్ లైఫ్ చేశాను నాకు ఉంగరం ఉంది మెడలో బంగారు చైన్ లాకెట్ అంట పులిగోరు పథకం పులిగోరు ఒకటి ఆ పులిగోరు మెడలో మెడలో వేసుకోదగ్గదైనా పులిగోరు పులిగోరు అంటే ఒక మరణించిన శరీరం యొక్క అంగము కదా దాన్ని తీసుకొచ్చి బంగారం దాంట్లో పెట్టి మెడలో వేసుకోవడం వల్ల అనగానేవి శరం కన్నా జరిగే అలాంటి గంధి చీల్స్ అసలు చేయలేకూడదు వాడు ఎందుకు చేసుకున్నట్టు కానీ అలాంటిది మెడల్ దానికి బంగారం తరడు చేయి గోల్డెన్ చేయి ఈ పని చేయొచ్చు కానీ నేను విచారణ చేశాను ఏమంటే నా గొప్పకాలు ఉందే మాట అవసరం దృష్టాంతంగా చెప్తున్నా విచారం చేశాను వాట్ ఈస్ దిస్ గోల్డ్ గొడుగు గురించి చెప్తా కొంత కెమిస్ట్రీ చదివేవాళ్ళం అది దాని దాని స్వరూపం తెలుసుకోవాలి కానీ దాన్ని చేతికి వేళకు పెట్టుకోవాలి అది పడుకోకుండా దాన్ని అలాగే మొత్తం ఏదో మెట్టు పట్టుకోవాలి మెడలో నేను చేయి వేసుకోవడం దానికి ఏదో లాకెట్ ఉన్నాం ఆ లాకెట్లో ఏదో దేవుడు బొమ్మ పెట్టుకోవడం దేవుడు బొమ్మ పెట్టుకోవడమే దేవుడు బొమ్మ ఆ లాకెట్లో పెడితే ఏమైనా నీ బుద్ధి ఉండాలి తప్ప హృదయంలో పెట్టుకోవాలి కానీ దేవుడిని లాకెట్లో పెడితే ఏమవుతుంది అని అసలు ఈ ఆభరణం అనగానేమి అప్పట్లో భాగవతంలో అక్కడ కనకమే సత్యము తప్ప ఆభరణములన్నీ ఇచ్చే ఇలాంటి మాటలు ఉంటూ ఉండేవాడు కాబట్టి నేను ఏం చేశానంటే ఆభరణములను ఎడవ మనసు పెట్టడం మానేశాను అప్పుడు పెట్టడం మానేస్తే మీ బుద్ధిలో ఏమీ ఫిక్స్ అయిపోతుంది బంగారం ఫిక్స్ అయిపోతుంది అదేవిధంగా ఈ లోకంలో ఉండే నామరూపాలు ఉంటాయి ఈ నామరూపములు రూపము రెండు విధం ఒకటి భౌతికమైన రూపం అంటే ఒక ఫిజికల్ షేప్ ఉంటుంది పురుషుడు స్త్రీ పిల్లవాడు పెద్దవాడు ఏదో షేప్ ఉంటుంది కుక్క నక్క పిల్లి ఇవన్నీ కూడా భౌతికమైన రూపములు ఆ రూపములకి అక్కడ నామమే అది ఆ నామరూపములు మానస రూపములు ఉంటాయి మెంటల్ ఫార్మ్స్ లేక బ్రాహ్మణ క్షత్రియ ఇవన్నీ భౌతిక రూపములు కనుక క్షత్రియుడు అంటే భౌతిక రూపం కనుక అంటే మేసం మేసం ఎవరైనా పెట్టుకోవచ్చండి దీనికోసం మేషం పెట్టుకున్న వాడు అలా క్షత్రియుడు అవుతాడా ఏమి వీళ్ళు రాముడికి రాముడికి మేషమే లేకుండా చేశారు వీళ్ళు రామాయణంలో వీళ్ళు రామాయణం సీరియల్లో రాముడికి మేషం లేదు భారతంలో భీముడికి మేషం లేదు రాముడికి మేషం లేకపోతే రాముడు క్షత్రియ వీరుడు వీరాటి వీరుడు సో ఆయన ధనుర్ధరులలో శ్రేష్ఠుడు మీసం లేకుండా ఎలా ఉంటాడు కానీ మీసం పెట్టడు భీముడు మీసం ఉండదు భీముడు మీసం లేకుండా ఏంటండి చాలా వెరీ ఆర్డ్ థింగ్ ఇది కాబట్టి వీళ్ళు మానస రూపం క్షత్రియుడు ఒక మానస రూపం బ్రాహ్మణుడు ఒక మానస రూపం ఆ మానస రూపానికి ఒక నామం ఇప్పుడు భార్య భార్య అనేది ఫిజికల్ ఫార్మ్ కాదు ఫిజికల్ ఫార్మ్ స్త్రీ మెంటల్ ఫార్మ్ భార్య కొడుకు అని కాబట్టి ఈ భౌతిక రూపములు మానస రూపములు ఏవైతే గలవో అవి నామములతో జోడించి ఉంటాయి రూపం ఉండి నామం లేకపోవడం కుదరదు నామం ఉండి రూపం లేకపోవడము సంభవము కాదు రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి మీరు ఒక శబ్దమును ఉచ్చరిస్తూ దానికి సంబంధించిన అర్థము అనగా రూపము తో సంబంధం లేకుండా మీరు శబ్దము ఉచ్చరించగలుగుతారా ఉచ్చరించలేరు మీరు కుండ అనాలి ఆ కుండ యొక్క రూపము సుతరాము సంబంధం లేకుండా కుండ అనే శబ్దాన్ని ఎలా ఉచ్చరించగలరు ఉచ్చరించలేదు రెండు కలిసే ఉంటాయి అలా తీసుకోండి అలా తీసుకోండి ఏదో పరధ్యానంగా ఉండకుండా అలా కాదు కాబట్టి నామరు రెండు కలిసి ఉంటాయి ఓకే అటువంటి నామరూపముల యొక్క సమాహారం అంటే కలయిక యొక్క ముద్ద నామరూపముల యొక్క పెద్ద కలక్షణం దానికి జగత్తు వచ్చాయి ఈ నామరూపములు వాస్తవమా కాదా అన్నది పెద్ద మీమాంస ద్వైతులు అన్నారు నామరూపములు సత్యము ఇప్పుడు మీకు టెంపుల్ పీపుల్ ఉంటారు ఆ టెంపుల్ వాతావరణం ఈనాడు ఒక పీపుల్ ఈనాడు ఒక people are people people are all all are ఆత్మస్వరూప అందరూ ఆత్మస్వరూపులే తర్వాత అందరూ సంసారులు రాగద్వేషాల పంజనంలో చిక్కుకుని ఉంటారు that is what people are people are people దేవాలయంలో ఓ రకంగా రియాక్ట్ అవుతారు హాస్పిటల్లో ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు that is how people are కాబట్టి పీపుల్ మీద కంప్లైంట్ కాదు ఒక దేవాలయ వాతావరణం మీరు తీసుకుంటే అక్కడ వాతావరణం ఎలా నిర్మాణమై ఉంటుందంటే దేవుడు అనేవాడు ఒక పర్టికులర్ రూపంలో ఉన్నాడు ఒక నామంతో ఒక రూపంలో ఉన్నాడు అని ఫిక్సేషన్లో ఉంటుంది అక్కడ అలాగే ఉంటుంది ఆ వాతావరణం అలా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ రూపాన్ని ఒక్కింత పక్కకి పెట్టే ప్రయత్నం మీరు చేస్తే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారనుకోండి తిరుపతి వెళ్ళి చతుర్భుజుడు నారాయణుడు అంటే కూడా యాక్సెప్టబుల్ అవ్వదు ఇండైరెక్ట్ గా యాక్సెప్టబుల్ అవుతుంది తప్ప డైరెక్ట్ గా యాక్సెప్టబుల్ అవ్వదు డైరెక్ట్ గా యాక్సెప్టబుల్ ఏదవుతుంది శ్రీవారు లేక వారు ఆయన ఒక రూపంలో ఉంటారు అదే యాక్సెప్టబుల్ కొని రాముడన్నా ఆ దేవుడే కృష్ణుడన్నా ఆ దేవుడే అలా అన్ని ఆ వేషాలు కుదరవు ఆ వేషాలు కుదరవు ఇప్పుడు భద్రాచలం ఉందనుకోండి అక్కడ పెద్ద దెబ్బలాట ఏమిటా దెబ్బలాట అది రాముడా రామనారాయణుడా అదే రాముడన్నా అదే రామనారాయణుడన్నా అదే కాదు దే ఆర్ డిఫరెంట్ మీరు తిరుపతి వెళ్ళారనుకోండి నామం ఇలా పెట్టుకున్నాడా అలా పెట్టుకున్నాడా ఏదో ఏదో నామం లేదా నామం పెట్టుకోవడానికి ఎలా అయినా ఒకటే no you don't talk like that ఎలా అయినా ఒకటి కాదు అలా గుండ్రంగా పెట్టడానికి వీలు లేదు కోలగానే పెట్టాలి కోలగా పెట్టడానికి వీలు లేదు గుండ్రంగానే పెట్టాలి ఆ వాతావరణం అలా ఉంటుంది మీరు బృందావనం వెళ్ళారనుకోండి భాగ్య బిహారీ అంటే శ్రీకృష్ణుడు వక్ర విహారీ అని అర్థం భాగ్య బిహారీ అంటే వక్ర విహారీ వక్ర ప్రకృతి భాగ్య వికృతి విహారీ ప్రకృతి బిహారీ వికృతి అలా పోతూ ఉంటుంది ఆయన వక్రంగా పెట్టినప్పుడు ఇలా మెడ వంకరగా పెడతాడు నిటారుగా పెట్టాడు నిటారుగా పెడితే రాముడు వంకరగా పెడితే కృష్ణుడు అది తేడా ఈ వంకరగా పెట్టేప్పుడు ఇలా కుడివైపు వంకరగా పెట్టాడా ఎడమవైపు వంకరగా పెట్టాడా అది దాన్ని ఉంది అమెరికా వాళ్ళు ఎంతసేపు ఎడం చెప్తూ రాస్తూ ఉంటారు ఒబామా గారు ఎడం చేస్తూ సంతకం పెడతారు అదే ఇప్పటికే ఇలాగే పెడుతూ ఉంటారు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మంచి విద్వాంసుడు మంచి పండితుడు కూడా ఎడం చేతో పెడతాడు సంతకం ఇప్పుడు ఇది కాగితం అనుకోండి ఇక్కడ పెట్టాలనుకోండి ఇలా పెడతాడు ఆ కాగితం ఇలా ఏమిటి ఇలా పెట్టి కాగితం అనుకుంటే అది అలా సంతకం పెడతాడు అప్పుడు సర్కరీ వస్తుంది ఇది అమెరికా వాళ్ళ రాతలు అలా ఉంటాయి ఇది మనం కొంచెం సిస్టమేటిక్ గా మనం రాస్తాం కాబట్టి ఈ కృష్ణుడు ఇటు పెట్టుకున్నాడా ఇటు పెట్టుకున్నాడా దీని మీద ప్రైవీ కౌన్సిల్ దాకా పోయిందండి ఆ కేసు పెద్ద కేసు అది వామ కపోర అని ఉంది భాగవతంలో వామ బాహుకృత కపోర భాగవతంలో యుగళ గీతంలో అలా ఉంది అయితే పాఠాంతరం కూడా కలదు పాఠాంతరం ఏమిటి దక్ష బాహుకృత దక్ష కపోర అని పాఠాంతరం దాని మీద లేదా లేదు భాగవతంలో వామ అని ఉందా అంటే ఆ సందర్భంలో వామ ఇంకోప్పుడు దక్ష దక్ష అని ఛందస్సు కోసం పెట్టినమాట దక్ష అన్నది దక్షిణ దక్షిణ బాహుకృత దక్షిణ కపోల అంటే ఛందస్సు కుదరదు సో దీని మీద దెబ్బలాట అంటే రూపము నామము they are the most important thing రూపము నామము నామరూపాలే ముఖ్యం అలా ఉంటారు అది ద్వైతుల యొక్క వ్యవస్థది కాబట్టి ద్వైతులకు నామరూపములు సత్యము భౌతికములైన నామరూపములు సత్యమే మానస నామరూపములు కూడా సత్యమే ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ ఈ భేదములన్నీ కూడా యథార్థమే సత్యమే వాస్తవములే టేక్ ఇట్ లెటరల్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నామరూపములు సత్యము కాదు అని అంటే వాళ్ళు ఒప్పుకోరు కానీ ఫిలాసఫర్స్ ఏమన్నారంటే నామరూపములు సత్యము కాదు సత్యముల భాషిస్తాయి వాటి వెనుక ఆ నామరూపములచే కప్పివేయబడిన సత్యము ఒకటి దాగి ఉన్నది మీకు నామరూపములు చాలా ప్రకా ఉజ్వలంగా కనబడతాయి ఉజ్వలంగా భాషిస్తూ ప్రకాశిస్తూ కనబడతాయి హిరణ్మయైన పాత్రేణ సత్యశాపిహితం ముఖం ఆ సత్యము యొక్క ముఖము హిరణ్మయ పాత్ర చేత కప్పివేయబడింది ఈశావస్యోపనిషత్తు జనరల్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ అక్కడ హిరణ్మయ పాత్ర అంటే నామరూపములే హిరణ్మయ పాత్ర ఆ నామరూపములు ఏం చేస్తాయంటే సత్యాన్ని కప్పివేస్తాయి ఇప్పుడు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ మీరు చాలా ఖరీదైన వస్త్రములు డ్రస్సులు ఇంతంత ఫ్లోయింగ్ డ్రస్సులు తర్వాత ఆభరణాలు అలంకారాలు పెట్టేసేసేపటికి వాడు అసలు సంగతి ఏమిటో మీకు కనపడదు వాడు నిరక్షర కుక్ష అయి ఉంటాడు అసలు ఏమిటో తెలియదు కాబట్టి ఈ నామరూపములు అలా ఉంటాయి ఆ నామరూపముల యొక్క ఆ పెద్ద పరదా కప్పేసేప్పటికీ అసలు కప్పు పడిపోతుంది నామరూపములు సత్యము కాదు వాటి వెనక అసలు దాగి ఉంటుంది అది అని శాస్త్రం చెప్తూ ఉంది కాబట్టి నామరూపముల సత్యత్వమును తిరస్కరించండి కాబట్టి జగత్ ఏమిటి నామరూపముల యొక్క సమాహారం కాబట్టి ఇవి సత్యము కాదు మనకు కనబడే నామరూపములు సత్యము కాదు మరి ఈ నామరూపముల వెనుక దాటి ఉన్న సత్యతత్వము అది ఏమిటి అది తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవాలి సత్యము సత్యమునికే మరో పేరు తత్వము దాన్ని మీరు తెలుసుకోవాలి తెలుసుకోవటం కోసం ఒక పేరు పెట్టుకుంటాం దీన్ని ఎలా వర్ణించారంటే మహాత్ములు మీకు మీరు ఒక సత్యమును తెలియవలను అది మీ యొక్క లక్ష్యం సత్యాన్వేషణ సంసారాలకు అక్కర్లేదు సత్యాన్వేషణ నేను చెప్పాను కదా జైల్లో ఉన్న వాళ్ళకి జైలు నుంచి బయటపడాలనేటువంటి ఉత్సాహం వాళ్ళకి లేదు వాళ్ళకి సత్యాన్వేషణ అవి అక్కర్లేదు కాబట్టి సంసార బంధం నుంచి బయటపడాలనే మోక్షములకు సత్యాన్వేషణ ఆవశ్యకము వాళ్ళకి అయితే ఆ సత్యము ఎలా వెతకాలి ఆ సత్యము ఇప్పుడు సీతాదేవిని హనుమంతుడు వెతికేటంటే ఆయన ఎప్పుడు చూడలేదు పెట్టలేదు సీతాదేవిని సీత అనే పేరు తప్ప ఆయనకి ఏం తెలుసు ఆవిడ గురించి ఏమీ తెలియదు ఆ సీత అనే పేరు పట్టుకుని వెతకడం ప్రారంభించాడు అంచేతనే మిస్ అయ్యాడు మందోదరుని చూసి సీతనే భ్రమపడ్డాడు కానీ మళ్ళీ సరిచే సర్దుబాటు అయి సరి చేసుకున్నాడు మిస్టేక్ను సరి చేసుకున్నాడు ఎందుకంటే ఆయన దగ్గర సీత అనే పేరు తప్ప ఇంకా వేరే సమాచారం ఏమీ లేదు అంటే రాముడికి ప్రియురాలు చాలా కాలం కూడా వనవాసంలో ఉన్నది కాబట్టి బహుశా అడవంటే ప్రేమ ఇప్పటికీ ఉండే ఉంటుంది అని అనుకోవచ్చు రివర్స్ కూడా అనుకోవచ్చు అడవిలో ఉండి విసుగెత్తి ఉంటుంది కూడా అనుకోవచ్చు ఇప్పటికి బిల్డింగుల్లో విశ్రాంతిగా ఉండాలని అనుకోనే ఉంటుంది కాబట్టి బిల్డింగ్లు వెతుకుదాము అని అలా కూడా అనుకోవచ్చు you can argue either way బహుశా అర్జెంటనే బిల్డింగుల్లో వెతికాడేమో వెతికి దొరకకపోతే అప్పుడు అడవిలో వెతికాడు ముందే అడవిలో వెతకలేదు కదా కాబట్టి ఏవో కొంత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్ప ఆవిడ గురించి అతనికి ఏమీ తెలియదు అటువంటి అన్వేషణ మన అన్వేషణ కూడా అటువంటిదే మీకు బ్రహ్మ అనే మాట తప్ప ఆ యథార్థ వస్తువు గురించి మీకు ఏం తెలుసు ఏమి తెలియదు ఆ బ్రహ్మ అనే పేరు పట్టుకుని దాన్ని వెతుక్కుంటూ పోవాలి అది దాని గురించి ఎంతో కొంత సమాచారం ఉందాకే ఉంది ఏమిటి నామరూపాత్మకమైన ఈ జగత్తుకు మూలములో ఉన్నది నామరూపములచే కప్పివేయబడి ఉన్నది అని ఈ విధమైన సమాచారం మీ దగ్గర ఉన్నది ఆ సమాచారాన్ని పట్టుకుని ఆ పేరు పట్టుకుని మీరు అన్వేషించాలి అన్వేషిస్తే మీకు అది లభిస్తుంది దొరుకుతుంది ఇక ఆత్మతత్వం ఇప్పుడు నేను అనే అనుభవము గలదు ఈ నేను అనే అనుభవమునకు మీరు అనేక రకములైన అధ్యారోపములను చేసి పెట్టారు ఇది ఇంకో దృష్టాంతం చెప్తారు రోడ్ల మీద ఇనప ముక్కలు అవి ఉంటాయి పడుతూ ఉంటాయి అవి కారు టైర్లలోనూ వాటిల్లోనూ వెళ్తే ఆ టైర్లు చిల్లుపడి చాలా కష్టం అవుతుంది అందుకోసం మున్సిపాలిటీ వాళ్ళు ఒక పెద్ద మ్యాగ్నెట్ ఒకటి లారీ వెనకాల పెడతారు ఆ లారీ మొత్తం అంతా టౌన్ అంతా చక్కర్లు కొట్టుకుని వచ్చేస్తుంది అలా తిప్పుకుంటూ వచ్చేస్తాయి ఆ మ్యాగ్నెట్ యొక్క పవర్ కి రోడ్డు మీద ఉండే ఇనప ముక్కలన్నీ వెళ్ళి దాన్ని తప్పుకుంటాయి అప్పుడు రోడ్లు ఆ రకంగా క్లీన్ అవుతాయి చీపురు పెట్టుతూ క్లీనింగ్ వేరు ఇది ఇంకో రకం క్లీనింగ్ చేసి సందర్భం ఉందనుకోండి అలాంటి దృష్టాంతం ఇప్పుడు ఇలా ఈ మ్యాగ్నెట్ గుర్రపు నాడా మ్యాగ్నెట్ అనుకోండి అలాంటిది పెట్టుకుని వెళ్తున్నాడు అది బయలుదేరినప్పుడు ఎలా ఉంటుంది చక్కగా మ్యాగ్నెట్ అనే రూపం ఒకటి మనకు కనపడుతూ వాడు మొత్తం నగరం అంతా చక్కర్లు కొట్టుకొచ్చేప్పటికీ అది మ్యాగ్నెట్ అనేది కూడా కనపడుతుంది దాని చుట్టూ చుట్టూ నల్లని ఇనుప రేణువులు ఇనుప ముక్కలు అన్ని అతుక్కుని దాని లోపల ఏముందో అసలు మ్యాగ్నెటే ఉండకుండా అయిపోతుంది అర్థమైన దృష్టాంతం ఈ నేను అనేది అలా ఉంది నేను అని మొదలు పెడతాను నేను అనే అనుభవం ఉన్నది కదా పిల్లవాడికి అహమస్మి అనే అనుభవం ఉంటుంది కానీ ఆ అనుభవంలో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు అంటే నేను ఉన్నాను అనే అనుభవం ఉంటుంది తప్ప నేను ఫలానా అనే అనుభవం ఉండదు ఆ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతాడు వాడికి నేను ఫలానా స్కూల్కి వెళ్ళగానే పేరు రాస్తాడు ఆ పేరే నేను అనుకుంటాడు కాబట్టి నేను ఏమవుతుంది మొట్టమొదట పేరును ఒకదాన్ని నెత్తిన వేసుకుంటాను ఆ పేరు నేనుకు సంబంధించింది కాదు కానీ దాంతో అధ్యారోపం దాంతో తాదాత్మ్యం అలా ప్రారంభమవుతుంది తర్వాత సన్నాఫ్ పేరు రాసిన వెంటనే సన్నాఫ్ ఫలానా వారి కొడుకును ఫలానా స్త్రీ పురుషుల యొక్క భార్యాభర్తల యొక్క కొడుకును అని అది ఒకటి చేట వాడిది కాదు వాడికి పుట్టుకే లేదంటూ ఉంటే ఫలానా వారి కొడుకును అన్న వాటికి అర్థమే ఉన్నది పుట్టుకే లేదు కదా నేను ఫలానాప్పుడు పుట్టాను అని మళ్ళీ date of birth time of birth place of birth దాన్ని బట్టి వీళ్ళ క్యాల్కులేషన్స్ ఆ క్యాల్కులేషన్స్ అవి ఎప్పటికీ తెలియ క్యాల్కులేషన్స్ కావు ఒక జీవితకాలం నేను లెక్కలు వేసినా అవి కేవలం ఎందుకంటే వాటికి ఒక దిశ ఏమీ దశ ఏమీ ఉండదు అలాగా అలా ఊహాజీవితం లేనటువంటి క్యాల్కులేషన్స్ అలా వేసుకుంటూ మటుకేస్తారు ఆ క్యాల్కులేషన్స్ వేసి వాడికి కొంత కామర్స్ అయినా ఉంది వాడికి పైసలు వస్తాయి వీళ్ళకేం వస్తాయి వీళ్ళకి ఏమీ రాదు వీళ్ళకి భయము దుఃఖము తప్పించేది వాడికి it is it is commerce person మీరు చక్రం వేసి చక్రమో లేదా కుండలియో దాన్ని వేసిస్తే వాడికి వంద రూపాయలు ఇస్తారు అలాంటి రోజుకు పది చక్రాలు వేసేటంటే వాడు మంచి సంపాదకాడు అయిపోయి పెద్ద బిల్డింగ్ కడతారు సెంటర్ లో పెద్ద బిల్డింగ్ కడతారు ఇట్ ఈస్ కామర్స్ పర్సన్ వేరే for you and for me అది చేతి చౌరు ఊడ్చుకోవడం తప్ప వేరే ఏమీ కాదు ఇవన్నీ క్యాల్కులేషన్స్ అవన్నీ ఆ నేనుకు పెట్టుకుంటాడు ఆ నేనుకి బ్రాహ్మణ క్షత్రియ ఇలాగా పెట్టుకుంటాడు మళ్ళీ వాటిల్లో శాఖా భేదాలు మళ్ళీ అవాంతర భేదాలను పెట్టుకుంటాడు ఆ నేను చుట్టూ ఎన్ని ఎడవుతున్నాయి అహం స్థూల కృష్య నేను లావుగా ఉన్నాను సన్నగా ఉన్నాను అవి పెట్టుకుంటాడు తర్వాత నేను పెళ్లి కాని వాటిని బ్రహ్మచారి గృహస్థులను అని అవి పెట్టుకుంటాను తర్వాత భార్యను భర్తను కొడుకును కూతురుని అని అవి ఆ నేను చుట్టూ మీరు ఎన్ని పెట్టడానికి అవకాశం ఉన్నదో అన్ని పెట్టారు దీంట్లో వస్తుస్థితి ఏదనగా ఆ నేను చుట్టూ మీరు పెట్టిన సర్వము అసత్యము సర్వము అసత్యం ఈ మాట మీరు ఎవరికి చెప్తారు ఎవరికి పుట్టిన కొడుకురా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడని ఏదో సామెత ఉంది ఈ మాట ఎవరికి చెప్తారు మీరు పీపుల్ చాలా డీప్ గా కండిషన్ అయిపోయి ఉంటారు వాడు వేదాంతం ఓ వైపును చదివేస్తూనే రెండో వైపుని ఇవన్నీ పెట్టుకుని కాలక్షేపం చేసేస్తూ ఉంటారు ఎవరికి చెప్తారు మీరు ఈ మాట it's a cry in the wilderness నేను చుట్టూ మీరు ఎన్ని చేర్చారో ఎన్ని విశేషములను పెట్టినారో శంకర్లు ఎవరన్నా తండ్రి భాష్యంలో నేను నిర్విశేషము ఆత్మ నిర్విశేషము దాని ఎందు ఏ విశేషము లేదు మీరు ఎన్ని విశేషాలు పెట్టారు నేనుకి నన్ను చెప్పమంటారా హండ్రెడ్ అండ్ వన్ విశేషాలు పెట్టారు నేను రాసుకోండి ఓ లిస్ట్ మీద నేనుకి ఎన్ని విశేషాలు పెట్టారు నేను తెలంగాణ వాడిని ఆంధ్ర వాడిని టూబోజీ వాడిని అంటే తూర్పుగోదావరి జిల్లా వాడిని కోనసీమ వాడిని నేనేం సామాన్యుణ్ణి కాదు కోనసీమ వాడిని కహా ఊనహాస్యాం సీమాయా అంటే దానికి మళ్ళీ ఒక విగ్రహవాడిని ఒకటి కోనసీమ వాడిని నాలుగు ఎకరాల కొబ్బరి తోటకి యజమానిని ఒకప్పుడు కొబ్బరి తోట ఆదాయాలు బాగుండు ఇప్పుడు కొబ్బరి తోట ఆదాయాలు తగ్గినట్టుగా ఉన్నాయి వాడి రోడ్లో తగ్గలేదు బాగానే వస్తూ ఉంటుంటాయి పైకి అలా చెప్తారు రైతు ఏడవడం రైతు యొక్క లక్షణం మన రాజకీయ నాయకులు ఏం చెప్పారంటే రైతుని నీవు దరిద్రుడవు ఏడుస్తూ ఉండు నువ్వు అలా దరిద్రుడను బాబోయని ఏడుస్తూ ఉంటే నీకు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు అలా గవర్నమెంట్ ఖజానా నుంచి నీకు డబ్బులు వస్తూ ఉంటాయి నువ్వేం చేస్తూ ఉండాలి నువ్వు ఏడుస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు ఏడుస్తూ ఉంటే నీకు అప్పుడప్పుడు కొంత ధనం లభిస్తూ ఉంటుంది అని అలాగ మన రాజకీయ నాయకులు రైతులను బిచ్చగాళ్ల కింద తయారు చేసి పెట్టారు వీళ్ళ ప్రోపకాండా మూలంగానే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు మీకు తెలుసా కొంచెం బలహీనమైన మనస్సు గలవాడు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటే నా కుటుంబం బాగుపడుతుంది అని ఆత్మహత్య చేసుకుంటారు పూర్వం ఎల్ఐసి పాలసీ తీసుకుని ఆత్మహత్య చేసుకునేవాడు ఎయిర్పోర్ట్ అనేసి అనే ఒక నవల గలదు ఆర్థర్ హైలీ అనే ఒక కథా రచయిత అమెరికన్ దాన్ని సినిమా కూడా తీశారు ఆ నవలని ఆ నవలలో ఆ విమానంలో వాడు విమానం ఎక్కక ముందు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని విమానం ఎక్క ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తాడు అంటే ఆ విమానం కూలిపోయేట్లా చేస్తే వాడి ప్రాణం పోతుంది మన మిగతా వాళ్ళ మిగతా వాళ్ళ గురించి వాడికి అనవసరం వాడి ప్రాణం పోతుంది పోతే కోటి రూపాయలు వాడికి భార్యాపిల్లలకి లభిస్తాయి అందుకోసం వాడు ఆత్మహత్యకి ప్రయత్నిస్తాడు ఆ సినిమా ఆ ఎయిర్పోర్ట్ నవల్లో కాబట్టి ఈ విధంగా తనను గురించి ఎన్ని విశేషములు పెట్టుకున్నాడో చూడండి మీరు రాస్తే లిస్టు రాస్తే నేను లిస్టు చెప్తూనే ఉంటా నాకు అర్థం నొప్పి పుట్టింది ఈ లిస్టు చెప్పి చెప్పి అర్థం నొప్పి పుట్టింది ఎన్ని ఉంటాయో ఆ లిస్టులో ఎన్ని విశేషాలు ఉంటాయో చెప్పలేనన్ని విశేషాలు ఉంటాయి ఆ లిస్టులో ఆ విశేషములన్నీ లిస్టు రాస్తే మీరు అవన్నీ తప్పే దాంట్లో ఒక్కటి కూడా సత్యము లేదు నన్నింటినీ త్రోసిపుచ్చి మరి నేను ఎవరు ఇది ఏమీ నేను కాకపోతే మరి నేను ఎవరు ఏమో కాదు మీరు గురువు గారు చెప్పండి గురువు గారు చెప్పేది కాదు ఎవరికి వారు ఆవిష్కరించుకునేది తప్ప గురువు గారు చెప్పేది కాదు డాక్టర్ పేషెంట్ని అడిగాడు ఏమో జ్వరం తగ్గిందా అని అడిగాడు ఏమో నాకు తెలియదు మీరే చెప్పండి కడుపులో నొప్పి తగ్గిందా అన్నాడు ఏమో నాకు తెలియదు మీరే చెప్పండి డాక్టర్ చెప్తాడా పేషెంట్ చెప్పాలా పేషెంట్ చెప్పాలి కాబట్టి గురువు గారు చెప్పింది కాదు ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవలసినది బ్రహ్మతత్వం విచార్యం పాయింట్ తెలుసుందండి దీంట్లో ఇంకో రహస్యం కలదు నేను ఈ శ్లోకాన్ని పెండింగ్ లో పెట్టాను ఎందుకంటే మంచి శ్లోకం అది విచారించి తెలుసుకోవడం ఎందుకు అదేదో మీరు చెప్పేస్తే మేము తెలుసుకోవచ్చు కదా ఇప్పుడు మీకు గ్రహస్థితి బాగుందో లేదో మీరు విచారించి తెలుసుకుంటారు లేదా ఒక ఆయన క్యాల్కులేషన్ చేసి చెప్పేస్తే మీకు తెలిసిపోతుందా ఆయన క్యాల్కులేషన్ చేసి చెప్పేస్తే తెలిసిపోతుంది కదా ఆయన చెప్పేస్తాడు నీకు శని బాగులేదు శని ఎప్పుడు బాగుండడు ఉండడు శనికి మన వాళ్ళు కులం కూడా పెట్టేశారు శని సూర్యుడు ఉన్నారు నిజంగా గోడ కుర్చీలు వేయించేస్తే కానీ శని సూత్రుడు వీడు చూసి వచ్చాడు శని సూత్రుడు ఎలా ఎలా చెప్తా శని సూత్రుడు శని పాపగ్రహము ఏ ఏమిటి పాపం ఏం పాపం చేశాడు శూద్రుడు అంటే వీడి వీడి ఫిక్సేషన్ ఏదో అక్కడ తగిలించినట్టుగా మీకు తెలియట్లేదు అలాగా శని బాగులేడు అని క్యాల్కులేషన్ వేసి చెప్పేస్తాడు నువ్వు మినుములు దానం చేయి నీకు బాగుపడతాడు వీడు మినుములు దానం చేస్తే ఆయన నువ్వు బాగుపడుతుంది ఆ కారణ భావాన్ని మీరు అడగద్దు ఆ ప్రశ్న వేయకూడదు అని చెప్తారు